రెండు వందల ముప్పై ఐదు వందేహం జగద్వల్లభం దుర్లభం మందరధరం గురుం మాధవం భూధవం నరహరిం మురహరం నారాయణం పరం హరిమచ్యుతం ఘనవిహంగవాహం పురుషోత్తమం పరం పుండరీకేక్షణం करुणाभरणम् कलयामि शरणम् वन्देऽहम् जगद्वल्लभम् दुर्लभम् मन्दरधरम् गुरुम् माधवम् भूधवम् नन्दनिजनन्दनम् नन्दकगदाधरम् इन्दिरानाथम् अरविन्दनाभम् इन्दुरविलोचनम् హితదాసవరదం ముకుందం యదుకులం గోపగోవిందం వందేహం జగద్వల్లభం దుర్లభం మందరధరం గురుం మాధవం భూధవం రామనామం యజ్ఞరక్షణం లక్షణం వామనం కామినం వాసుదేవం శ్రీమదావాసినం శ్రీవేంకటేశ్వరం శ్యామలం కోమలం శాంతమూర్తిం వందేహం జగద్వల్లభం దుర్లభం మందరధరం గురుం మాధవం భూధవం